వెయ్ వెయ్ వేయర దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్య వెయ్ వెయ్ వెయ్ వేయర దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్ వెయ్య వెయ్ వెయ్ వెయ్ వెయ్ ఎక్కడ సైనికులు ఎక్కడ రథకారులు ఎందుకు ఇక్కడ ఎందుకు తోపిళ్ళు ఎందుకు కాల్పులు ఎందుకు హత్యలు ఎవడు ఎవడా నైజాం ఏయ్ ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు రక్కాసులు తన లొక్కొక దెబ్బకు పక్కున బగలగా తొక్కరా ఏయ్ తొక్కరా నరడని రెక్కలు బొక్కలు రెక్కలు బొక్కలు ముక్కలు ముక్కలు డొక్కలు పేవులు దుక్కై పోవగా కుక్కల కొడుకులు వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్ బంధువుల కటిక దరిద్రుల కాల్చుకతినడి తోడు దొంగలకు జాగీర్దారుల జమీందారుల రక్షణ చేసే రాక్షస పాలన విధ్వంసం విధ్వంసం విధ్వంసం గావించే వరకు ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని ఏ ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని శపథము చేసి శత్రుమూకలను చెండాడరా చెండాడర నీ కందిన దేవ త్రాయుధమగు నెల వై వై వెయ్యర దెబ్బ దెబ్బకు దెబ్బ వై వై వై వెయ్యర వై వై వై వెయ్యర వై లేరా లేరా రారా లేరా లేరా రారా వేగమే రైతా కూలి రావు రెడ్డి లేరా లేరా రారా వేగమే రైతా కూలి రావు రెడ్డి కుర్మ గొల్ల కుమ్మర కమ్మర చాకల మంగళ హరిజన గిరిజన నడవర నడవర నడవర ముందుకు నడొంబిగించి కొడవలి కఠారి గొడ్డలి జిల్లా కొడవలి కఠారి గొడ్డలి జిల్లా బాకు వడిసల పరిసర తుపాకీ ఏ కొడవలి కఠారి గొడ్డలి చిల్లా బాకు వడిసల బరిస తుపాకి చేకుంది రణముల దూకర దూకర జయ్యని నరకర నరకర నరకర ఏకపడి కొడవర తెగపడి ఏటుకు ఇద్దరు ఏటుకు ఇద్దరు పోటుకు ముగ్గురు వెయ్యి వెయ్యి వెయ్యహనై దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్యి